ఆగురా ఓరు మల్లన్న ఆ నాయుడు కర్ణాలు మా ఆయన పడిపోను పెట్టరా పోరా మల్లన్న ఓరందరికి కులన్న పోరా మల్లన్న ఓరందరికి కులన్న మల్లన్న పోరా మల్లన్న నువ్వు కర్ణపోడు మాట నమ్మి ఇల్లమ్మి పొలమమ్మి కర్ణపోడు మాట నమ్మి ఇల్లమ్మి పొలమమ్మి నా ఇడికి ఆరయ్యకి లంచాలు కట్టావు నా ఇడికి ఆరయ్యకి లంచాలు కట్టావు పనికి రాని పట్టా నీ పదులంగా కొన్నావు పనికి రాని పట్టా నీ పదిలంగా కొన్నావు ఎన్నెన్నో యాల నుండి దున్నుతున్న భూమిని పోరా మల్లన్న ఊరందరికీ కులన్న పోరా మల్లన్న ఊరందరికీ కులన్న పోరా మల్లన్న